నూట తొంభై నాలుగవ సంకీర్తనం ఏమిటి వాడనేను ఇందులోను దైవమా కామించి నీ మాయలింతే కానవచ్చి నాకు సాలీడనే పురువు జఠరము పొంగువలే చాలుకొని వచ్చీని సంసార బంధము కాలము కొలది వచ్చి గ్రహచక్రము వలె పాలుపడి జన్మములుబడి తిరిగి ఏమిటి వాడనేను ఇందులోను దైవమా కామించి నీ మాయలు ఇంతే కానవచ్చి నాకు పొరి నడవి మృగము పుట్టు తానే చన్నుదాగే వలనే నా విషయభోగాలు పరగ నీరువందడి పారే నీరువలే సిరుల వెంట భారీ నా చిత్త వికారాలు ఏమిటి వాడ నేను ఇందులోను దైవమా కామించి నీ మాయలింతే కానవచ్చి నాకు మొదల నీ చేతలివి మోచుటెంతే కాక పదరి తలచరాదు పలుకరాదు పొదికి శ్రీ వెంకటేశ పూచి నీకే శరణని ఎదుటనున్నాడనింతే ఇంకా నీ చిత్తము ఇంకా నీ చిత్తము ఏమిటి వాడనేను ఇందులోను దైవమా కామించి నీ మాయలు ఇంతే కానవచ్చి నాకు